श्रीमान्वेङ्कटनाथार्यकवितार्किकेत्री वेदान्ता च अद्यवर्यो मे सनिरत्तां सदास्यति నమఃపన్నకనద్ధాయ శృతి సింధు సుదోత్పాద మందరాయ గరుత్మతే గరుడమఖిల వేద నీరాదిరూఢం రాకుంఠ వైకుంఠ బీజే బీజేగ్ధస్కంధమీడే స్వనీరాగతి ప్రీత రుద్రాసు కీర్తి స్తనాభోగ గాఢోగూఢ స్ఫురత్కంఠకవ్రాత వేదవ్యత వేపమాన ద్విజిహ్వాది పాకల్ప విశ్వాద్యమాన స్ఫటావాడి కారద్రోతి జటారాజి నీరాజితం కాంతి కాంతికల్లోని నీరాజితం జయగరుడు సుపర్ణ దర్వీకరహార దేవాదివాహార హారింద్యవస్పతిక్షిప్త దంభోడి దారాగిణాకల్ప కల్పాంత వాతూల స్వ వీరాయుతోభ్య చమత్కార దైత్యాది దైత్యరుజారోహ నిర్ధారితోత్కృష్ట సంకర్షణాత్మం గరుత్వం మనుపంచగాదీశ సత్యాదిమూర్తే నశ్చిత్ నమస్తే నమస్తే పునస్తే నమ నమ సపర్యాయ పర్యాయ నిర్యాతపక్షాని లాస్పాలనోద్వేల బాధోతి వీచీ చపేటాగదా तमस्ते नमस्ते पुनस्ते नमः नम इदमजगत्सपर्याय पर्याय निर्यातपक्षानिलास्पालनोद्वेल पाथोतिवीची चपेटा गदागाद पाताळभाङ्कार सङ्क्रुद्धनागेन्द्र पीडातृणीभाव भास्वन्न कश्चेन ये चण्डतुण्डाय नृत्यद्भुजङ्गप्रुवे वज्रिणेन श्रिया तुभ्यमध्यात्मविद्या विधेया विधेया भवद्दास्यमापादयेतादयेताश्च मे मनुरनुगतपक्षिवर्गस्फुरस्तारकस्तावकश्चित्रभानु प्रिया शेखरस्तायतां न स्त्रिवर्गापवर्गप्रसूति परव्योमधामन् बलद्वेषितत्वज्वलद्वालकिल्य प्रतिज्ञावतीर्न स्थिरां तत्त्वबुद्धिं परां भक्तिदेनं जगन्मूलकन्दे न्दे मुखानन्ददोग्रीं दधीता मुदाकामहीना महीनामहीनान्तकषट्त्रिंशद्गणचरणोढरपरिवाडी नवीनगुम्भगणः विष्ठुरथदण्डकोऽयं विगडति विपक्षवाहिनीव्योगं विचित्रसिद्धिदसोयं वेङ्कटेशविपचिता गरुड्वचतोषाय गीतोगरुडदण्डकः कवितार्चिकसिंहाय कल्याणगुणचारिणे श्रीमते वेङ्कटेशाय वेदान्तगुरवे नमः